ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆప్యాయంతు మమాంగాని ప్రాణశ్చక్షుశ్రోత్రమతో మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం నేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం విజ్ఞోధ్యయనం దానమితి ప్రథమ ఇలా కూర్చోగలరా తప ఏవ ద్వితీయ బ్రహ్మచార్యాచార్య కులవాసీ తృతీయ అత్యంతమాత్మానమాచార్య కులే వసాదయన్ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థో మృతత్వమేతి ఈ ఆశ్రమ ధర్మాలను పాటించే వారికి పుణ్యలోకాలు లభిస్తాయి కానీ బ్రహ్మనిష్ఠుడు మటుకు మోక్షమును అమృతత్వము పొందును అమృతత్వము అది ఒక గమ్యం అంటే దేహము మరణిస్తూ మరణిస్తుంది నిజానికి ఎప్పుడో మరణిస్తుందని కాదు ఇప్పటికిప్పుడే మరణిస్తూ ఉన్నది ప్రతి పార్ట్ అరిగిపోతుంది కదండి కాబట్టి మరణిస్తూనే ఉన్నది మరణ ఫైనల్ గా ఎప్పుడో కుప్పకూడుతుంది మనస్సు అంటే ఇవేం మిగిలివుకోవు కాబట్టి సైకలాజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే దేహము మనస్సుని బట్టి వచ్చే ఉనికి అదే అదే మర్త్యము అదే మరణం నేను ఉన్నాను అనే ఉనికి ఆ ఉంగు ఆ ఉంగుట దేహము మనస్సును బట్టి వచ్చిన ఉంగుట అయితే అది చావుతో సమానం ఇప్పుడు పోతాడు దేహము మనస్సుల మూలంలో ఒకటి ఉన్నది స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్ దాని నుంచి వచ్చిన ఉనికి అయితే కాలంలో అతీతమైనది అమృతత్వము శాశ్వతమైనది కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు అమృతత్వం పొందును ఇక్కడ తెలుసుకోవడం అన్నా ఉండడం అన్నా ఒకటే ఆత్మను తెలియట అన్నా ఆత్మయందు నిలిచి ఉండుట అన్నా ఒకటే ఎందుకంటే తెలియట ఉండుట ఈ రెండు ఏకమైపోయిన తత్వము ఒకే ఒకటి కదా మిగతా వాటిలో పరిస్థితి అది కాదు ఉంది అంటే తెలిసి వేరే ఘటము ఉన్నది ఘటము ఉన్నది ఘటమును తెలిసేది వేరు ఘటము ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్న ఘటము తనను తాను తెలుసుకోవటం ఘటము ఉన్నది అది తెలుసుకునే చేతనలు వేరే ఉంటాయి కాబట్టి చితు వేరు సతు వేరు అన్నట్టుగా మనకి జగత్తులో అనుభవం కలుగుతూ ఉంటుంది వారికి ఇంకో కుర్చీ మనం సంపాదించవచ్చు ఇక్కడ కుర్చీలు చోటు ఉంది ఖాళీ కుర్చీ ఉందా ఇక్కడ ఉంది కింద కూర్చో కింద కూర్చోడం అంత సరళమైనవి కాదు కుర్రాళ్ళు కింద కూర్చుంటారు ఆ కుర్చీలో వేస్తే ఆయన వేస్తాం ఇక్కడ వేస్తే ఆయన కుర్చీ ఇలా వేస్తే ఇటు వేసుకోండి లేకపోతే ఏం పర్వాలేదు అలా వేసుకోవచ్చు అనాత్మ విషయంలో ఉంగుట వేరు తెలియట వేరు ఆత్మ విషయంలోనే ఉంగుట తెలియట ఏకమైపోతాయి సచ్చితవుతుంది ఆత్మయే అదే బ్రహ్మ బ్రహ్మ ఎందుకంటే దేశకాలములకు అతీతముగా ఉంటుంది కనుక బ్రహ్మ నిజతనే ఆత్మస్వరూపుడే ఉంగుట అన్న ఆత్మను తెలియట అన్న ఒకటి రెండింటికి తేడా ఉండదు కాబట్టి ఆత్మయే బ్రహ్మ కనుక బ్రహ్మ సంస్థ బ్రహ్మనిష్ఠుడుగా ఉండుట అలా ఉన్నప్పుడు మీరు బ్రహ్మ స్వరూపులుగా ఉంటారు కాబట్టి కాలములకు అతీతమైన ఆ స్వరూపమునందు ఉంటారు ఒక అమృతత్వము సిద్ధికే ఉంటుంది అది దానికి ఆశ్రమ ధర్మాలకి సంబంధం లేదు బ్రహ్మనిష్ట కలవాడు అమృతత్వమును పొందును ఇది చర్చ ఇంకా మీకు గుర్తు చేశా దీని మీద కొంత మీమాంస నడుస్తోంది సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కానీ బ్రహ్మనిష్ట గలవాడు మోక్షమును పొందును అంటే ఈ ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠించే వారు పుణ్యలోకాలను పొందుతారు పుణ్యలోకాలు కొద్ది రోజులు ఉంటాయి పోతాయి కానీ బ్రహ్మనిష్ఠుడు ఆత్మస్వరూపమును బ్రహ్మనిష్ఠుడు మోక్షమును పొందును అమృతత్వమును పొందును మీరు ఆ విధంగా చెప్పినట్లయితే మరి కర్మలు ఏముంది కర్మలను చేసి వాళ్ళు పొందేది పుణ్యలోకములు మాత్రం అమృతత్వం లభించటం లేదు కదా కర్మలను చేసి వాడికి అమృతత్వము లేదు మీకు అనుకూలంగా ఉందా సౌండ్ నాకు మాట అనుకూలంగా ఉండదండి సో అమృతత్వము కర్మల చేసి వాడికి లేదు కర్మ అంటే ఆశ్రమ ధర్మము ఆశ్రమ ధర్మములే కర్మ వాటిని అనుష్ఠించే వాళ్ళకి పుణ్యలోకాలు మాత్రమే బ్రహ్మనిష్ఠులకు మాత్రమే అమృతత్వము వాళ్ళకి లేదు కర్మ పుణ్యలోకంగా అమృతత్వం వాళ్ళకి లేదు అంటే మరి వేదము తక్కువ స్థాయికి చెందిన కర్మలను ఎందుకు విధించినట్టు కాబట్టి కర్మలను విధించే వాక్యములు వేదములు ఏది కలవో అవి అవుతాయి అంటే వాటికి స్టేటస్ తగ్గిపోతుంది వాటికి అథెంటిసిటీ లేకుండా పోతుంది అది పూర్వపక్షం కర్మ విధీనా అప్రామాణ్య ప్రసంగ ఇది చేయలేదు ఇది అయిందనుకుంటారు అనుపమర్పిత భేద ప్రత్యయ పురుష విషయ ప్రమాణ ప్రామాణ్యోపత్తే స్వప్నాది ప్రత్యయ ఇవ ప్రాత్ప్రబోధ చూసాం అంటే భేదమే సత్యం అనుకునే వారి విషయంలో ఈ కర్మ విధులు సత్యముగా కర్మ విధులు వర్తిస్తాయి ఎలా అయితే కలగలుతున్న వాడికి కళలో ఉండేటువంటి వ్యవహారం అంతా సత్యం అనుకుంటాడు నిజంగానే కలిసి నిద్ర తెలివి వచ్చే వరకు కళాంతమై తెలివి వచ్చే వరకు స్వప్న ప్రపంచం అంతా సత్యమైన భాషిస్తుంది అదే భేద భేద ప్రపంచము లేదా భేద ప్రత్యయములు అవి అనుపమర్దితములు లేదా భేద బుద్ధి విడిచిపోవాలి భేద బుద్ధి పోవాలి ఎంతలా పోవాలంటే అది కంట్లో కలికానికి కూడా లేనట్టుగా పోవాలి ఆ ఉపమర్దము అంటే అది అది ఉపమర్దము అన్న ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు కాళ్ళు ముళ్ళు దిగి ఆ ముళ్ళు జాగ్రత్తగా తీశాడు తీసి మూడేడు దాన్ని చిన్న పత్రంలో వేసి మూడేడు ముళ్ళు ఆ నూరిని ఆ పౌడర్ ని నీళ్ళతో కడిగి గ్లాస్ లో పోసాడు తాగేసాడు అదేమో ఆ లైన్ చేసామంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు నా కాలు అది హింస చేయకూడదు అలా చేసింది ఎవరో తెలిసిన చాణక్యులు అని మేము చిన్నప్పుడు కర్మ కాబట్టి దాన్ని ఉపమర్దనము అంటారు భేద బుద్ధిని మీరు ఉపమర్దనం చేస్తారు అసలు దాన్ని మీరేసి దాన్ని చేయాలి అప్పుడు అలా అలా చేయాలి అంత పని చేయాలి భేద బుద్ధి విషయంలో వీళ్ళు అంత పని చేస్తారు భేద బుద్ధి పెట్టి కూర్చుంటారు భేద బుద్ధి పెట్టి కూర్చున్న వాడి విషయంలో ఈ కర్మవిధులకు ప్రామాణ్యము ఉంటుంది వాళ్ళ కోసం ఉద్దేశించినవి కాబట్టి కర్మవిధులు అప్రమాణం అయిపోతాయని మీరేం చింత పడక్కర్లేదు ఇది అయింది అయినా కూడా ఒకసారి వివేకినాం అకరణ ఇది ఇది చెప్పాలి అది అంద వివేకినామకరణాత్ కర్మవిధి విధి ప్రామాణ్యోచ్ఛేద ఇది చేత్ అంటే మీరు చెప్పింది ఎలా ఉంది అజ్ఞానం ఉన్నవాడు మాత్రమే కర్మలు చేస్తాడు అజ్ఞానులకు మాత్రమే కర్మ విధులు ప్రమాణములు అవుతాయి అని చెప్పారు అంటే ఆత్మానాత్మ వివేకం కలవాడు బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు తప్ప కర్మల ఎందు పాల్గొనడు అని తెలియదు కాబట్టి అజ్ఞానులే కర్మలను చేస్తారు వివేక జ్ఞానం గలవారు వివేకము అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము గలవారు కర్మలను చేయరు వాటికి కర్మ వారికి కర్మల ఎడల సామాన్య బుద్ధి ఉండదు అని మీరంటే అది కర్మ విధులను నిలబెట్టినట్లయిందా కూలద్రోసినట్లయిందా కూలద్రోసినట్లే అయినది కర్మ విధులను మీరేం మీరేం బతికించినట్టయింది వాటిని వాటికి బేస్ లేకుండా చేసినట్టయింది కదా కర్మ విధులు కూడా వేదన నుంచి వచ్చాయి వేదన నుంచి వచ్చిన విధులకు మీరు అటువంటి గతిని పట్టించటం సరికాదు ఇది చేతున్నా కామ్య విద్యనుచ్ఛేద దర్శనా ఇది సంగ్రహవాక్యం అక్కడ అది చాలా అందమైన వ్యాఖ్యానం కామ్య విధులు ఉంటాయి అంటే కోరికను బట్టి విధి ఈ కోరుకుంటే ఆ కర్మ చెయ్యని విధి సరే ఒకడు కొంతకాలం కర్మని చేస్తాడు ఏదో భగవద్గీత వింటాడు ఎక్కడ భగవద్గీత సరైన వాడికి తిరుగుతున్నాడు ఈ భగవద్గీతను కూడా ఈ అరకొర భగవద్గీత చెప్పేవాడు వాళ్ళిద్దరు ఉంటే నేను మొన్న ఒక ఆయన భగవద్గీత కర్మయోగం గురించి ఒక వ్యాసం రాశాను ఆయన ఎరువులను రాసినాడు ఎవరో చెప్తే ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేసి రాశాను ఈయన ఎలా చెప్తారో చూద్దామని నేను చూశాను అది దాంట్లో భగవద్గీతకి దానికి ఏమీ సంబంధం పేరు భగవద్గీత చెప్పడం ఏదేదో వాళ్ళకి తోచిన పాఠాలు చెప్పడం అలాగే లాభం లేదు భగవద్గీతని కరెక్ట్ గా చెప్పి వాడి దగ్గర మీరు విన్నారనుకోండి భగవద్గీత అప్పుడు మీకు కామ్య విధులపై విషయం పోతుంది ఇంకా కామ్యకర్మల మీద ప్రీతి లేకుండా పోతుంది అప్పుడు ఈ కామ్య విధులు ఉంటాయి కదా అవన్నీ పేదల్లో కామ్య విధులు ఉంటాయి అవన్నీ చెరిగిపోవుగా మీకు కామనలు చెరిగిపోయాయి కాబట్టి వేదం వేదంలో కామ్య విధులను చెప్పే వాక్యములు చెరిగిపోతాయా చెరిగిపోవు ఆర్గ్యుమెంట్ తేలిపోయింది పెద్ద విషయం కాదు నేనే దాన్ని కేంద్రంగా ప్రజెంట్ చేసి ముందుకు వెళ్ళిపోవడం ఎవరో ఒకడు కామనాలను విడిచిపెట్టేసిన కనుక వాడికి కామ్య విధులయ్యడల ఎత్తి శ్రద్ధ ఉండదు కనుక కామ్య విధులన్నీ కూడా చేయిపోయాయి అదంతా సరికాదు ఎందుకంటే వీడు కామనలు లేని వాడు అయినప్పటికీ లోకంలో చాలా మంది కామనలు గలవారుగానే ఉంటారు వాళ్ళ విధులను అనుష్ఠిస్తూనే ఉంటారు వాళ్ళ విషయంలో అవి సఫలము అవుతాయి ఎవరో ఒకరి విషయంలో విఫలమైనాయి కనుక వాడి విషయంలో మిగతా అందరికీ అలా అయ్యేది అనే మాట సరికాదు ఇక వాళ్ళందరూ కాములను కలిగి ఉంటారు కాబట్టి కామ్య వాళ్ళ విషయంలో సఫలమవుతాయి అదేవిధంగా బ్రహ్మనిష్ఠుని విషయంలో కర్మ విధులు విఫలమైన ఆత్మానాత్మ వివేకము లేని వారే ఉంటారు జనులు వాళ్ళ విషయంలో కర్మవిధులు సఫలమవుతారు ధ్యానించవలసింది లేదు ఇది అనుకుంటారు సంగ్రహ వాక్యం అని భాష్యకారులు వివరిస్తారు ఈ చర్చ దేని దేని గురించి ఏ కర్మ విధుల గురించి ఈ చర్చ అంటే శాస్త్రీయమైన కర్మల విధుల గురించి మీమాంసం ఈ అశాస్త్రీయమైన కర్మలు ఉంటాయి చూసారా వాటి గురించి అసలు చర్చే లేదు అశాస్త్రీయమైన కర్మలంటే శాస్త్రంతో సంబంధం లేకుండా ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు దానికి శాస్త్రం ఉండదు లోపలికి ఇచ్చి కర్మ చేస్తారు వడలు మానేసినట్టే కుక్క పనులు వేస్తారు ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో ఎవరు చేశారు కాబట్టి వీళ్ళు చేశారు అది శాస్త్రం కుక్క పనులు వడవేయడం శాస్త్రం ఏముంది దాంట్లో ఇలాంటి మిత్రులు లేకపోతే బాణాసంఖ్య కాలుతో నోటు మధ్యలో డాన్స్ చేస్తారు దానికి శాస్త్రం ఇది ఉందా అలాంటి వాటి చర్చ కాదు యథార్థంగా శాస్త్రంలో విధింపబడిన కర్మలు కలవు అవి వేస్ట్ అయిపోతాయి కదా మరి వివేకం వచ్చేస్తే అంటే ఏమీ వేస్ట్ అయిపోవు ఎవరికో ఒకరికి వివేకం వచ్చింది కదా మిగతా వివేకం వచ్చేది ఒకటికి జ్వరం వచ్చి తగ్గిపోయింది ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది నాకు మరి హాస్పిటల్స్ అన్ని ఏమైపోతాయో అంటే ఎలా అవుతుంది అదే వీరికి తగ్గిందా జ్వరం వచ్చిన వాళ్ళు గోల్డ్ ఉండదు కాబట్టి అది అలాగే కామనలు వీడు విడిచిపెట్టేసిన లోకంలో అనేక మంది కామనలు గల వాళ్ళు ఉంటారు వాళ్ళు కమ్యూనిజంలో పక్షం చేసుకుంటూ ఉంటారు ఎవరో ఒకరికి కామనలు లేకుండా పోయాయి కనుక కామ్యూనిజులన్నీ వ్యక్తమైపోయాయి అనే మాట ఇది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తారు నహి కామాత్మత ప్రశస్త ఇత్యేవం విజ్ఞానవద్భి కామ్యాని కర్మాణి నానుష్ఠీయంతే ఇది కామ్యకర్మ విధయ ఇచ్చిద్యంతే అని నా పెట్టాలి అక్కడ మొట్టమొదట నా ఉంది చూసారా రెండు నాలుగు ఉన్నాయి ఆ రెండు నా ఎక్కడుందో అక్కడే పెట్టి ఈ మొదటి నాన్న తీసుకొచ్చి ఉచ్చిద్యంతే తీసుకున్నాను మీరు అలాంటి పని చేయకపోతే ఆ వాక్యాన్ని మీరు ఏమీ చేయలేదు అది మీ నెత్తివేసిపోతుంది ఏమే పురాణం కదా శాస్త్రం కదా ఉచ్చిద్యంటే అర్థం నా ఉచ్చిద్యంటే నా అక్కడికి వస్తుంది అనుష్ఠీయంత ఏవ కామిభిరితి ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని ఎలా చూస్తారంటే మొట్టమొదట నాని ఉచ్చిద్యంతే ముందు పెట్టుకోండి హీలో మొదలు పెట్టారు ఈ ఏలయనగా ఎందుకంటే చూడండి కామ్య విద్య నిక్షేప దర్శనాత్ పంచమేకవచనం చేతు అనే కారణము వలన దానికి వివరణ ఇచ్చేప్పుడు ఎందుకంటే ఏలయనగా అని ఇవ్వాల్సి ఉంటుంది వివరణ ఎందుకంటే ఆ ఏలయనగా అనే మాట ఆ పంచమే విభక్తిలో ఇది ఉన్నది ఓకే దానికి వ్యాఖ్యానం దాని వివరణ ఇది సంగ్రహ భాష్యానికి వివరణ భాష్యము కాబట్టి ఎలయనగా అని చెప్పాలి ఎలయనగా కామాత్మత న ప్రశస్త మనస్సు కామనలను మనస్సులో పెట్టుకోక కామాత్మత న మంచిది కాదు అలా మనస్సులో కోరికలు పెట్టుకోవడం మంచిది కాదు మా మనవాడికి పెళ్ళి ఎప్పుడు అవుతుందండి సరే మీ మనవడి వయస్సు అంతా ఇరవై రెండు వచ్చేసింది ఈ మధ్యన ముప్పై అభిషేకం చేసుకోవట్లేదు ఆయన పెళ్లినాటికి మీరు మేము ఎక్కడ ఉంటామో ఏమో అయినా మీకెందుకంటే ఆ చింత అంటే మనవాడికి పెళ్లి అయితే చూస్తాం ఆత్మస్వరూపం తెలుసుకుందామని కోరుకునే మనవాడి పెళ్లి అయితే చూస్తాం మనవాడు ఏ పైన పెళ్లి చేస్తుంది చేసుకుని ఇంటికి తీసుకుంటాడు తాత నా భార్య చూపిస్తాయి ఓ భార్య అమ్మాయి అదే ముందే మోకాల్లో వస్తుంది దీన్ని సంసారం ఉంటారు అలాంటి కోరికలు పెట్టుకోకూడదు అసలు ఏ కోరిక పెట్టుకోకూడదు ఇతరుల గురించి కోరిక పెట్టుకోకూడదు తన గురించి కోరిక పెట్టుకోకూడదు సపోజ్ ఇతరుల గురించి మీరు ఒక కోరిక పెట్టుకున్నారనుకోండి ఆ కోరిక కారణంగా మీరు మూల కూర్చొని ఏడవలసి ఈ వ్యక్తి నాకు కావలసిన వ్యక్తి ఈ వ్యక్తి సుఖంగా ఉంటే బాగుంటుంది అని మీరు కోరిక పెట్టుకున్నారనుకోండి ఏ కోరిక సుఖంగా ఉండాలా దుఃఖంగా ఉండాలా అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు వాళ్ళ వాళ్ళ కర్మ నిర్ణయిస్తాడు ఏ కోరిక పెట్టుకోకూడదు కామాత్మక ప్రశస్త ఏ కోరిక కోరిక అంటే కూడా మళ్ళీ కోరికలో కూడా వెరైటీస్ ఉంటాయి డిజైర్ ఎక్స్పెక్టేషన్ యాంటిసిపేషన్ కూడా పెట్టుకోకూడదు వీళ్ళు నేను నేను ఇంటికి వెళ్తున్నాను వీళ్ళు ఫస్ట్ క్లాస్ కాఫీ ఇస్తారు అని అని పెట్టుకుని వెళ్ళాను నేను ఒకసారి వాళ్ళు కాఫీ ఇవ్వలేదు ఇన్స్టెంట్ కాఫీ ఇవ్వమంటారా స్వామి వద్దులేండి అదిగా మీరే కూర్చోండి పెట్టుకోండి నోట్ డిజైర్ సాధ్యం రకమైన పదవులు ఇన్స్టెంట్ కంపెనీ ఇస్తూ ఉంటాయి అక్కర్లేదు చెప్తాం కాదండి మా దగ్గర మెడికల్ కాపీ ఉందంటే ప్రేమగా స్వీకరించి తీసుకోవచ్చు కోరిక ఉండకూడదు కామాత్మత నశస్త నేను చెప్తూ ఉంటాను ముఖ్యంగా సాధువులు చెప్తూ ఉంటాను చూడండి మీరు సంఘానికి నడిపే సన్యాసం ముఖ్యంగా కారణం పెట్టుకుంటున్నారు మీకు ప్రిన్సిపల్ లైఫ్ ప్రిన్సిపల్ మీకు వీళ్ళు మనకి ఏమి సేవ చేశారు అని ఎప్పుడు ఆలోచన పెట్టుకోవచ్చు మనం వీళ్ళకి చేసి ఏమన్నా ఉందా అదే చూసుకో నీ ఫోకస్ అంతా అలా మనం వీళ్ళకి ఏమన్నా సేవ చేయగలమా నువ్వు చేయగలిగిన సేవ చేయాలా అన్ని సందర్భాల్లో చేయలేదు ఏదో ఒకప్పుడు చేయగలుగుతాం ఒకప్పుడు చేయలేదు that's all right that is ఎప్పుడైతే వీళ్ళు మనకేం చేశారు అని మీరు మనస్సులో ఒక యాంటిసిపేషన్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఏమవుతుందో చూస్తున్నారండి ఒక జీవిత కాలం నిస్పృహతో జీవిస్తారు అసలు కామాత్మత నప్రశస్త ఈ కోరిక ఉండకూడదు ఇప్పుడు కోటలు వచ్చింది అనుకోండి ఈ కోటలు నాకు ఏదో సేవ చేస్తానండి నేను కోరిక పెట్టుకుంటే ఏమవుతుంది అలాంటి కోరిక పెట్టుకోకూడదు నేను కోరిక పెట్టుకోవాలి ఈ అమ్మాయి వస్తుంది మనం ఈ అమ్మాయికి అమ్మాయి సేవ చేయగలుగుతామా అని మనస్సులో పెట్టుకోవాలి మనం పెద్దవాళ్ళం వెళ్తే సేవ చేస్తాము కుటుంబాలు చేయడం కూడా మేము ఉంచాం లేదు వాళ్ళు దూరంగా ఉన్నారు మనమే సేవ చేస్తాము ఇట్స్ చేసుకోవాలి లేదా ఒకప్పుడు మేము సేవ చేయగలిగితే చేయగలరు ఆ బ్యూటీ మీకే మిగిలిపోతుంది ఆ సౌందర్యం వీళ్ళు మనకేం సేవ చేస్తారు అని మీరు మనసులో పెట్టుకుంటే వెంటనే మరుక్షణము మీరు నిరుత్సాహపడక తప్పదు ఈ సత్యం తెలుసున్న వాళ్ళు ఇత్యేవం విజ్ఞానవంతి ఈ రకమైన తెలివితేటలు గల వాళ్ళు కామ్యకర్మలను చేయరు కామ్యాకర్మాన్ని నా అనుష్ఠీయంటే చేయరు అంత మాత్రం చేత ఇది అంత మాత్రం చేత కామ్యకర్మ విధయ నా ఉచ్ఛిద్యంతే కామ్యకర్మలను విధించే వేదవాక్యములు వ్యర్థమైపోతాయి అని మీరు అనుకోవద్దు ఎందుకు తెలుసిన కామిభి అనుష్ఠీయంత ఇది కామనం గల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ కర్మలను అనుష్ఠిస్తూనే ఉంటారు తెలిసిందండి వాక్యం తెలుగులో చెప్పమంటారా ఒకసారి ఏమైనగా కామా ఆత్మక కోరికలను మనస్సులో కలిగి ఉండుట అంటే తెలుగులో అనువాదం చేస్తే ఎలాగ చేస్తారన్నది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను కొంతమంది ఏదో గురించి వారి దూరంలో అనువాదాలు చేసి పుస్తకాలన్నీ తయారు చేసి జనం భావిస్తారు అలా చేయడానికి వీల్లేదు కాబట్టి కమాత్మత అంటే కోరికలు ఆత్మ అంటే మనస్సు కోరికలను మనస్సులో కలిగి ఉంట మంచిది కాదు ఇది అని ఏమం విజ్ఞానవద్ధి ఇటువంటి తెలివితేటలు గల వారిచే కామ్యాని కర్మాని కామ్యకర్మలు అనుష్ఠీయంతే అనుష్ఠించబడుట లేదు ఇది అనే కారణము చే కామ్యకర్మ విధయ కామ్యకర్మలను విధించే వేదవాక్యములు నౌచ్చిద్యంతే వ్యర్థము కావు కామిభి కామనలు గల వారిచే అనుష్ఠీయంతే ఏవా చేయబడుతూనే ఉంటాయి ఇది అనే కారణము కామలను లేని వాళ్ళు వాటిని విలువ అవి అర్థమైపోవండి ఎందుకని కామలను గలవారు వాటిని చేస్తూనే ఉంటారు కనుక ఒకళ్ళు కామనలు గలవారు ఇలాంటి కర్మలను చేస్తూనే ఉంటారు సో ఈ కామనలు ఎలా ఉంటాయంటే మనం ఇప్పుడు దాన్ని బెడ్రూమ్ గా వాడి వాడితే కదా బెడ్రూమ్ గా వాడటం లేదు ఆ మూల చలనం లేని వస్తువులు పడుతుంటారు మీరు బెడ్రూమ్ లో పడేదనుకోండి మీరు ఇటువంటి తిరుగుతూ ఉంటారు మనం కాబట్టి స్టోర్ రూమ్ కింద మార్చేస్తున్నాను మనం కాదు ఉండాల్సిందే మనం పడద్దని స్టోర్ రూమ్ లోకి మార్చేశానండి మీ ఆఫీసులో గొడవలుగా అయిందా అవునా ఇప్పుడు పర్లేదంటావా ఒకటే గొడవలు మా తో సర్దుకుంటాడంటావా శుభ్రంగా చదువుకుంటారు ఎందుకని బెడ్రూమ్ ని షోరూమ్ లో మార్చేశారుగా ఇంకెన్ని చదువుకుని చదువుకుంటాయి ఇంకా ఒంటింట్లో కూడా చిన్నపాటి మార్పులు చెప్పాడండి గ్యాస్ పొరపాటును కూడా ఆ మూల ఉండకూడదు దేవుణ్ణి తీసుకుపోయి ఆ మూల అగ్గి మీద కూర్చోబెట్టేశారు అంటే గ్యాస్ పోయి కొంచెం పక్కన ఆ దేవుడు కూర్చుంటాడు ఇప్పుడు మీద కూర్చోబెట్టేశారు ఆయన్ని తీసుకెళ్లి నిప్పుల మీద కూర్చోబెట్టి ఆయన మనల్ని చల్లగా ఎలా చూస్తాడు అవునా ఎంత పొరపాటు చేసేసాం స్వయంగా పశ్చాత్తాపడుతూ కాఫీ గ్లాస్ పక్కన పెట్టి లెంపలేసుకున్నాడు ఆయన మరి బీరువా అక్కడ నిలబెట్టొచ్చా అదొక్కటే కరెక్ట్ గా పెట్టారు అందుకే ఈ మాత్రం మనం ఇలా నిలబడి ఉన్నామట లేకపోతే ఏనాడో నేల మీద పడిపోయేవారు అమ్మో అయితే తెలియకుండా ఓ మంచి పని అన్నమాట దీని వాటి పెట్టి అన్నట్టు అమ్మగారి ఫోటో గురించి అడిగేవా ఆయన పండితుంది ఫోటో అన్నిటికంటే ముఖ్యమైనది అదే కదా ఎలా మర్చిపోతాను అడిగా పూలదండ ఏ పక్కకి పడింది ఎన్నిసార్లు పడింది అంటే పూలు పెడతారు కదా పెట్టినప్పుడు ఆ పూలదండ ఎటు పడింది కుడివైపు పడిందా ఎడవైపు పడిందా ఎన్నిసార్లు పడింది రెండు సార్లే కదా పడింది పక్కకే కదా నాకు అలానే గుర్తుంది అదే చెప్పాను అదే ఎడమ పక్కకి పడుతుంటే పెద్ద కీడే జరిగేదట శృతిలో ప్రమాదం తప్పింది ప్రమాదం తప్పినందుకు రిలీఫ్ గురైంది అయినా పోయిన వాళ్ళ ఫోటోల వంక చూడాలంటే నాకు భయం ఈ అమ్మా నాన్న ఫోటో వేగంగా హాల్లో పెట్టేసి వాటికే చూస్తూ దండ దండ వేయకపోతే భయం వేస్తే ఇంకో అందుకైనా మంచిదనే ఆ ఫోటోలు నేను పెట్టి లోపల పెట్టేశాను అంటున్నారు అమ్మగారు అవును ఇంతకు ముందు వచ్చిన పతంజలి గారు ఇన్ని మార్పులు చెప్పలేదే ఇంతకుముందు ఒకరిని తీసుకొచ్చారు ఆయన పతంజలి గారు ఆయన చెప్పలేదు ఎలా చెప్తారు ఆయనకంతా హాఫ్ నాలెడ్జ్ పరమేశ్వర శాస్త్రి గారు ఇప్పుడు వచ్చిన ఈయన నెంబర్ వన్ అందుకనే ఆయన అపాయింట్మెంట్ దొరకడానికి కాలం పట్టింది ఆయన వచ్చి చెప్పాడు ఈ మార్పులని అంతకుముందు పతంజలి గారు చెప్పలేదు ఇలా వీళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరు కర్మలు చేస్తూనే ఉంటారు కామనలను పూర్తిగా పక్కన పెట్టిన వాళ్ళ విషయంలో కర్మలకి చుట్టాలు ఉండదు కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇక్కడ చెప్పిన కామ్యకర్మ విధులు ఇలాంటివి కావు ఎంత నాన్ సెన్స్ శాస్త్రీయమైన కామ్యకర్మలు కూడా కామన లేని వారి చేత చేయబడము వారు చేయనక్కర్లేదు కామనలు వారు చేసుకుంటారు తథా బ్రహ్మ సంస్థై బ్రహ్మ విద్ధి నాముష్ఠీయంతే కర్మాణి తద్విధయ ఉచ్చ్యంతే అబ్రహ్మ విద్ధి అనుష్ఠీయంత ఏవేతి అంటే అదేవిధంగా అంటే ఎలా అయితే కామనను లేనివారు కామ్యకర్మలను విడిచిపెట్టేసిన కామనలు గలవారు వాటిని చేస్తూ ఉంటారు కాబట్టి అవి వ్యర్థము కాము అన్నట్టుగానే బ్రహ్మనిష్ట గలవారు పూర్తిగా కర్మలను విడిచిపెట్టేసినప్పటికీ బ్రహ్మనిష్ట అంటే ఏదో తెలియని వాళ్ళు కర్మలను చేస్తూనే ఉంటారు వాళ్ళ విషయంలో ఈ కర్మలు సఫలమవుతాయి కాబట్టి మీరు మీరు మందు వేసుకోవడం మీరు చక్కగా ఎక్సర్సైజ్ లో చేసి డయాబెటీస్ తొలగిపోయింది కాబట్టి మీరు పిల్లి వేసుకోవడం మానేశారు అంత మాత్రం చేసి కంపెనీ మూసుకుపోతుందా లేకపోతే జనాలందరూ కూడా అలా అయిపోతారు ఇప్పటికీ మీరు పిల్లి వేసుకోవాలి బ్రహ్మనిష్ఠులు కూడా అలాగే ఇది కూడా తథా అదే విధముగా బ్రహ్మ సంస్థై బ్రహ్మ బుద్ధి బ్రహ్మనిష్ఠులైన బ్రహ్మవేత్తలచే కర్మాణి నా అనుష్ఠీయే కర్మలు చేయబడుతలేదు ఇది అనే కారణము చేస్తే తద్విధయ ఆ కర్మలను బోధించే విధివాక్యములు వ్యర్థము కాబోవు అబ్రహ్మ విద్ధికి బ్రహ్మనిష్ట లేని వారిచే అనుష్ఠీయంత చేయబడుతూనే ఉంటాయి ఇది అనే కారణము ఇది అంటే ఇది హేతు కాబట్టి బ్రహ్మనిష్ఠులు చేయకుండా ఆ విధులు వేస్ట్ అయిపోతాయని మీరు అనుకోకండి ఎందుకంటే బ్రహ్మనిష్ఠులు కాని వాళ్ళు వాటిని చేస్తూనే ఉంటారు కాబట్టి లోకంలో ఆరోగ్యంగా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే పాపం మందులు షాపుడు ఎవరైపోతారు డాక్టర్లు ఎవరైపోతారు అని అలాగే మీరేం అక్కర్లేదు మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు మరి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు ఏమైపోరు చిలకంలో ఉంటారు ఎందుకంటే లోకంలో రోగగ్రస్తులు బోళ్ళకి మంది ఉంటారు వాళ్ళు వెళ్ళి మందుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే ఎంట్రీ ఫీజు ఐదు వందలు డయాగ్నాస్టిక్స్ మూడు వేలు మందులు మూడు వేలు డయాగ్నాస్టిక్స్ ఐదు వేలు మందులు మూడు వేలు అంటే పదివేలు లేకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళడమే అవసరం ఒంటరిగా పదివేలు ఇంట్లో పెట్టింది నేను ఎక్సర్సైజ్ రోజు చేసుకుంటే వెళ్ళనా నేను అడగాలి చూస్తే అదంతా నేనే మాట ఇంకా దీంట్లో ప్రవేశిస్తూ ఉన్నాం మళ్ళీ లోపల లోపల పూర్వపక్షం పరిమరాజకానం భిక్షాచరణాధిపతి ఉత్పన్నైకత్వ ప్రత్యయానామీ గృహస్థాదీనా అగ్నిహోత్రకర్మాణి వృత్తిరితి చేత్ దీని మీద మళ్ళీ ఒక పూర్వపక్షం ఇప్పుడు సన్యాసులు ఉన్నారు పరివిరాటకులు అంటే సన్యాసులు ఆ పేరు ఎందుకు వచ్చింది పరిస్థితియ విరజక్తి ఇల్లు వర్కింగ్ పెట్టుకోవాలి ఇల్లు ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు కడతారు ఇల్లు కట్టినప్పుడు రకమైన మీద ఇటుక పెట్టి సిమెంట్ ఎక్కడ కోటాలో పట్టుకొచ్చి కోట కోటాలో పట్టుకొస్తే దాంట్లో వస్తుంది ఎవరి కాడు పోతుంది కోటాలో యాభై బస్తాలు సిమెంట్ పెట్టుకుని ఆ సిమెంట్ ఏమో ఆటోలో వేసుకుని తీసుకొచ్చి ఏదో చేసి మొత్తానికి ఇటుక మీద పెట్టి ఇల్లు కడతారు భార్య అంటాడు పిల్లవాడు రోజు ఏది మార్నింగ్ దండం వాళ్ళది పరిగ్రహజకుడు అంటారు పరిత్యజ్య వ్రజంతి మరి భోజనం ఏం ఇప్పుడు ఇల్లు వాటి భార్యాపిల్లలు ఎంత కూడా కోటి విద్యను కోటి కొరకే కూడు కోసమే కదా ఇల్లు పాటలు మరి మీరు ఇల్లు వాటి ఇల్లు పెట్టి వెళ్ళిపోతే మీకు భోజనం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడో దొరుకుతుంది ఎవరో దొరుకుతారు భిక్ష భిక్షం చేస్తారు భిక్షాచరణాధిపతి మరి కర్మలన్నీ మరి అయినా భిక్షచర్య భిక్షాచర్యం చేస్తున్నాడు అది కాదు అన్ని కర్మలు నిలబెట్టినా ఓ కర్మను పట్టుకుని ఉన్నాడు భిక్షాచరణము అనే కర్మని అదేవిధంగా ఇది ఎవరికి సంభవము ఇది ఉత్పన్న ఉత్పన్నైకత్వ ప్రత్యయం ఆ విధంగా మనం గమనిస్తున్నాం సన్యాసులకి కర్మ లేదు అదేవిధంగా గృహస్థులు ఉన్నారు వాళ్లలో ఏకత్వ ప్రత్యయం సర్వం కల్పితం బ్రహ్మ అనే జ్ఞానం పుట్టింది ఇంకా వాళ్ళు కర్మలని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే టాపిక్ డిస్కషన్ చాలా జటిలంగా ఉంటుంది నేను ముందే ఊహించాను జటిలంగా ఏదో పూర్వపక్షం ఉంటాయి మనం కంగారు కూడా ఏదైనా అన్నాం అనుకోండి మళ్ళీ తప్పు దిద్దుకోవాల్సి ఉంటాయి పరిమిరాజకాలం నిష్ఠాగ్రహణాది వదులుకున్నైకత్వ ప్రత్యయనామ గృహస్థానిన విగ్రహోత్రాది కర్మాన్ని వస్తుడికి చేసిన పరిమిరాజకులు తెలుగులో ఉండే పరిమిరాజకులు భిక్షాటనము చికిత్స అంటే వైద్యం మొదలగు కర్మలను చేస్తూ ఉన్నట్లే చికిత్స చేస్తారు కదా దేహానికి అద్వయ ఆత్మజ్ఞానము కలిగిన గృహస్థులకు కూడా అగ్నిహోత్రము పితృ కర్మలు మొదలైన కర్మల నుండి నివృత్తి ఉండదు అని కోరుకోవచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు నేను అనుకున్నాను ఆయన ఉంటే కనుక్కున్నాను వాళ్ళు ఏమన్నారంటే గృహస్థు ఉంటాడు వాడికి అద్వయ ఆత్మజ్ఞానం కలిగింది సర్వం కలిగిన ఇందులో ఇంకా వాడి కర్మలే ఉంటాయి ఉండవుగా అంటే అద్వయాత్మ జ్ఞానం కలిగిన కర్మలు ఉంటాయి ఉండాలి అని మీమాంసకుల యొక్క పట్టుదల అంటే వీళ్ళు కర్మలు ఎందుకు లేవంటున్నారు కర్మలు చేయాలంటే వాడికి భేద దృష్టి ఉండాలి మనం చూసాం క్రియా కారక ఫల భేద దృష్టి క్రియ వేరు కారకములు ఆరు వేరు ఫలము వేరు అని భేద దృష్టి ఉండాలి ఉన్నవాడికే కర్మ అద్వైత ఆత్మదృష్టి గలవాడికి కర్మ ఏంటి కర్మ ఉండదు వాడు గృహస్థుడైనా కూడా కర్మ ఉండదు వాడికి అని సిద్ధాంతం ఇది ఎలా అంటే మీమాంసకులు అన్నారు కాబట్టి ఏం చేయాలని మనసు దీంట్లోకి పోవాలి కాబట్టి సన్యాసాన్ని స్వీకరించాల్సి ఉంది అయితే మీమాంసకులు సన్యాస స్వీకారాన్ని ఒప్పుకోరు సన్యాసించడానికి వీలు లేదు వారి జ్ఞానం వచ్చినా కూడా ఇంట్లో పనుంది కర్మలను చేస్తూనే ఉండాలి తప్ప సన్యసించడానికి వీలు లేదు అని మీమాంసకుల యొక్క నిర్ణయం కర్మలు కర్మశాస్త్రం కదా కర్మ సర్వము జ్ఞానాన్ని ఒప్పదు మీమాంసకులు కర్మ కర్మ విధులు ఉండాల్సిందే ఇప్పుడు ఋషికేశ్లో మీకు జ్ఞానం ఉందో లేదో మాకు అనవసరం మీరు హారతికి రావాల్సిందే హారతిలో మీరు ఆదరణ వేసుకోవాల్సిందే లేకపోతే మీరు భోజనం పెట్టమంటారు పైగా ఏమంటారు మీరు హారతి అందరూ జ్ఞానం అయిపోయి హారతులు మానేస్తే ఇంకా హారతి ఎవరి కోసం పెట్టారు నేను పురోహితులు చేసుకోవాలా అవును మీరు నువ్వు వాళ్ళు చేసుకోండి నేను ఎవరు పెట్టుకున్నాడు ఈ హారతి తమకు ఎవరు పెట్టుకున్నాడు వేరు చేసుకోండి అని మనం సమాధానం చేస్తాం కానీ మరి ఆశ్రమాన్ని నడిపి వాళ్ళు అలా ఒప్పుకోరు వాళ్ళు హారతి పెట్టినప్పుడు గంట కొట్టేవాడు డ్రమ్ము వాయించేవాడు ఇలా ఓ పది ఉన్నారు అక్కడ కలకలాడుతూ ఉన్నారు భక్తులు ఉన్నప్పుడు ఎలాగో ఉంటారు భక్తులు లేనప్పుడు ఆశ్రమంలో కూర్చొని భోజనం చేసే వాళ్ళే హాజరు వెయ్యాలి కర్మను మానేయడానికి వీల్లేదు మీమాంసక దృష్టి అలా ఉంటుంది కాబట్టి గృహస్థులు మాకు అద్వయ ఆత్మజ్ఞానం కలిగింది అని పేరు చెప్పి కర్మలను విడిచిపెట్టేది సన్యాస సన్యాసం తీసుకుంటారు అని సన్యసించడానికి వీలు లేదు వాళ్ళు గృహస్థులుగానే ఉండి కర్మలను చేస్తూనే ఉండాలి కర్మల్ని మానేయడానికి వీలు లేదు ఆత్మ అభయ ఆత్మజ్ఞానం కలిగినా కూడా ఉత్పన్నైకత్వ ప్రత్యయానామపి గృహస్థ శంకరుల సిద్ధాంతం ఏమిటంటే చూడండి ఏకత్వ బుద్ధి కలిగిన తర్వాత ఇంకా వాడికి కర్మకి సంబంధం పోయింది అవసరం అని శంకరుల సిద్ధాంతం మరి కర్మతో సంబంధం పోయినా మరి భిక్షాచర్యం చేస్తున్నాడు కదా కాబట్టి భిక్షాచర్యం అనే కర్మని చేస్తున్నప్పుడు అగ్నిహోత్రాన్ని కర్మను ఎందుకు మానేయాలి అని పూర్వపక్షం